కీర్తన నూట తొమ్మిది గోవింద హరి గోవింద గునిసియాడు దంబిటురారో ఆవటించి మనమెట్టు గడిచెదము ఆశ్చర్యం విధి హరిమాయ కర్మానుగుణము కాలము ధర్మానుగుణము దైవము మర్మము రెంటికి మనుషుడు బురిగి హరిమాయ అజ్ఞానహేతువులు ఆశలు అజ్ఞానహేతువులు ఆశలు విజ్ఞానహేతువు విరతొకటి తజ్ఞులు రెంటి తగిలిరి జిజ్ఞాసుగప్పెను శ్రీహరిమాయా సకల కారణము సంసారము ప్రకట కారణము ప్రపంచము అకటా శ్రీ వెంకటాద్రీసుదాసులు ఒకరి తడవధువో హరిమాయా